కీర్తన సంఖ్య నూట ఇరవై తొమ్మిది ఏడ పెద్దల మెట్టైతిమో మరి తోడనే నవ్వేము దొరకొని మిమ్మును పంచేంద్రియముల బట్టగలేమట ఎంచగ వివేకమెన్నటికి అంచల మమతల నణచగలేమట పొంచిన బుద్ధులు భువినెన్నటికీ వెడవెడనాసలు విడువగలేమట ఎడయని ధైర్యం వెన్నటికీ తొడుసగు బంధము తుంచగలేమట పెడిదపూతనలో బిరుదెన్నటికీ కామక్రోధముల గడవగాలేమట ఈ మానుషములు ఎన్నటికీ కామించ శ్రీ వెంకటపతి గలడట నేమపు తపముల నేమెన్నటికీ